धृत्या धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी धृत्या अव्यभिचारिण्या इति व्यवहितेन सम्बन्धः धारयते किम् मनः प्राणेन्द्रियक्रिया మనశ్చ प्राणाश्च ఇంద్రియాణి च మనః ప్రాణేంద్రియాణి తేషాం క్రియాః చేష్టాః తా उच्छास्त्रमार्गप्रवृत्तेः धारयति धृत्या हि धार्यमाणा उच्छास्त्रविषया न भवन्ति योगेन समाधिना अव्यभिचारिण्या नित्यसमाध्यनुगतया इत्यर्थः एतदुक्तम् भवति अव्यभिचारिण्या धृत्या मनः प्राणेन्द्रियक्रिया धारयमाणो योगेन धारयति इति या एवं लक्षणा धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् धृत्वा धारयते अर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी यया तु धर्मकामार्थान् धर्मश्च कामश्च अर्थश्च धर्मकामार्थाः तान् धर्मकामार्थान् धृत्या यया धारयते मनसि नित्यकर्तव्यरूपान् अवधारयते हे अर्जुन అర్జున यस्य यस्य धर्मादेः धारणप्रसङ्गः तेन तेन प्रसङ्गेन फलाकाङ्क्षी च भवति यः पुरुषः तस्य धृतिः या सा पार्थ राजसी यया स्वप्नम् भयम् शोकम् विषादम् मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा तामसीमता यया स्वप्नम् निद्राम् भयम् त्रासम् शोकम् विषादम् अवसादम् विषण्णताम् मदम् विषयसेवाम् आत्मनो बहुमन्यमानो मत्त इव मदम् एव च मनसि नित्यम् एव कर्तव्यरूपतया कुर्वन् न ధారయత్యేవ దుర్మేధాః కుత్సితమేధా పురుషో యః తస్య ధృతిః యా సా తామసీమత గుణభేదేన క్రియాణాం కారకాణాం చ త్రిధా భేద ఉక్తః అథ ఇదానీం ఫలస్య చ సుఖస్య త్రిధా భేద ఉచ్యతే सुखम् त्विदानीम् त्रिविधम् शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तम् च निगच्छति सुखम् तु इदानीम् त्रिविधम् शृणु समाधानम् कुरु इति एतत् मे भरतर्षभ अभ्यासात् परिचयात् आवृत्ते रमते रतिम् प्रतिपद्यते యత్ర యస్మిన్ సుఖానుభవే దుఃఖాంతం చ దుఃఖావసానం దుఃఖోపశమం చ నిగచ్చతి నిశ్చయేన ప్రాప్నోతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం యత్తత్ సుఖం అగ్రే పూర్వం ప్రథమసన్నిపాతే జ్ఞానవైరాగ్యధ్యానసమాధ్యారంభే అత్యంతాయాసపూర్వకత్వాత్ విషం ఇవ దుఃఖాత్మకం భవతి పరిణామే జ్ఞానవైరాగ్యాది పరిపాగజం సుఖం అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం విద్వద్భిః ఆత్మనో బుద్ధి ఆత్మబుద్ధి ఆత్మబుద్ధే ప్రసాదో నైర్మల్యం సరిలవత్ స్వచ్ఛత తతో జాతం ఆత్మబుద్ధిప్రసాదయం ఆత్మవిషయా వా ఆత్మావలంబనా వా బుద్ధి ఆత్మబుద్ధి తత్ప్రసాదప్రకర్షాద్వా జాతం ఇది एतत्तस्मात् सात्विकम् तत् विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखम् राजसं स्मृतम् विषयेन्द्रियसंयोगात् यत्तत् सुखम् जायते अग्रे प्रथमक्षणे अमृतोपमम् अमृतसमम् పరిణామే విషమివ బలవీర్యరూపప్రజ్ఞా మేధా అధర్మ తజ్జనిత నరకాదిహేతుత్వాచ్చ పరిణామే తదుపభోగ విపరిణామాంతే విషమివ తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్ ఆత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం యదగ్రే చ అనుబంధే చ అవసానోత్తరకాలే సుఖం మోహనం మోహకరం ఆత్మనో నిద్రాలస్య ప్రమాదోత్థం నిద్రా చ ఆలస్యం చ ప్రమాదశ్చ ఇతేభ్య సముత్తిష్టతి ఇది నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసం ఉదాహృతం అథ ఇదానీం ప్రకరణోపసంహారార్థ శ్లోక ఆరభ్యతే न तदस्ति पृथिव्याम् वा दिवि देवेषु वा पुनः सत्त्वम् प्रकृतिजैर्मुक्तम् यदेभिः न तदस्ति तत् न अस्ति पृथिव्याम् वा मनुष्यादिसत्त्वम् प्राणिजातम् अन्यद्वा अप्राणिजातम् दिवि देवेषु वा पुनः सत्त्वम् प्रकृतिजैः प्रकृतितो जातैः येभिः त्रिभिः गुणैः सत्त्वादिभिः मुक्तम् परित्यक्तम् యత్స్యాత్ భవేత్ న తదస్తి ఇది పూర్వేణ సంబంధ సర్వసంసార క్రియాకారకఫలలక్షణ సత్వరజస్తమో గుణాత్మక అవిద్యాపరికల్పిత సమూల అనర్థ ఉక్తో వృక్షరూపకల్పనయా చ ఊర్ధ్వమూలం ఇత్యాదినా తంచ असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदम् तत्परिमार्गितव्यम् इति च उक्तम् तत्र च सर्वस्य त्रिगुणात्मकत्वात् संसारकारणनिवृत्त्यनुपपत्तौ प्राप्तायाम् यथा तन्निवृत्तिः स्यात् तथा वक्तव्यम् सर्वश्च गीताशास्त्रार्थ उपसंहर्तव्य एतावानेव च सर्वो वेदस्मृत्यर्थः पुरुषार्थम् इच्छद्भिः अनुष्ठेय इति एवमर्थम् च ब्राह्मणक्षत्रियविषाम् इत्यादिः आरभ्यते ब्राह्मणक्षत्रियविषाम् शूद्राणाम् च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ब्राह्मणाश्च క్షత్రియాశ్చ విశశ్చ బ్రాహ్మణక్షత్రియవిషः తేషాం బ్రాహ్మణక్షత్రియవిషాం శూద్రాణాం చ శూద్రాణాం అసమాసకారణం ఏకజాతిత్వే సతి వేదే అనధికారాత్ హే పరంతప కర్మాణి ప్రవిభక్తాని ఇతరేతర విభాగేన వ్యవస్థాపితాని కేన స్వభావ ప్రభవై గుణై స్వభావ ఈశ్వరస్ ప్రకృతి త్రిగుణాత్మికా మాయా సా ప్రభవో ఏషాం స్వభావ ప్రభవా స్వభావప్రభవాः శమాదీని కర్మాణి ప్రవిభక్తాని బ్రాహ్మణాదీనా అథవా ब्राह्मणस्वभावस्य सत्त्वगुणः प्रभवः कारणम् तथा क्षत्रियस्वभावस्य सत्त्वोपसर्जनम् रजः प्रभवः वैश्यस्वभावस्य तम उपसर्जनम् प्रभवः शूद्रस्वभावस्य रज उपसर्जनम् प्रभवः प्रशान्त्यैश्वर्यीहा मूढता स्वभावदर्शनात् चतुर्णाम् अथवा जन्मान्तरकृतसंस्कारः प्राणिनाम् वर्तमानजन्मनि स्वकार्याभिमुखत्वेन अभिव्यक्तः स्वभावः स प्रभवो येषाम् गुणानाम् ते स्वभावप्रभवा गुणाः గుణప్రాదుర్భావస్య నిష్కారణత్వానుపపత్తేః స్వభావः కారణम् ఇతి కారణవిశేషోపాదానम् ఏవం స్వభావప్రభవైः ప్రకృతిప్రభవైः సత్వరజస్తమోభి గుణై స్వకార్యానురూపేణ శమాదీని కర్మాణి ప్రవిభక్తాని నను శాస్త్రప్రవిభక్తాని శాస్త్రేణ విహితాని బ్రాహ్మణాదీనాం శమాదీని కర్మాణి కథం ఉచ్యతే సత్వాదిగుణప్రవిభక్తానీతి నేష దోష శాస్త్రేణా బ్రాహ్మణాదీనాం సత్వాదిగుణవిశేషాపేక్షయా ఏవ శమాదీని కర్మాణి ప్రవిభక్తాని నా గుణానపేక్షయా ఏవ శాస్త్రప్రవిభక్తాని అపి కర్మాణి గుణప్రవిభక్తానీతి ఉచ్యంతే కాని పునస్తాని కర్మాణీతి ఉచ్యంతే శమో క్షాంతిరార్జవమేవ క్షాంతిరార్జవమే జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శమోదమశ్చ యథావ్యాఖ్యాతార్థౌ తపో यथोक्तम् शारीरादि शौचम् व्याख्यातम् क्षान्तिः क्षमा आर्जवम् रुजुता एव च ज्ञानम् विज्ञानम् आस्तिक्यम् अस्तिभावः श्रद्धानता आगमार्थेषु ब्रह्मकर्म ब्राह्मणजातेः कर्म ब्रह्मकर्म स्वभावजम् यदुक्तम् स्वभावप्रभवैः गुणैः प्रविभक्तानि इति तदेव उक्तम् स्वभावजम् इति शौर्यम् तेजो युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षत्रकर्मस्वभावजम् శౌర్యం శూరస్య భావ తేజ రాగల్భ్యం ధృతి ధారణం సర్వావస్థాసు అనవసాదోవతి యయాధృత్యా ఉత్తంభిత దాక్ష్యం దక్ష భావ సహసా ప్రత్యుత్పన్నేషు కార్యు అవ్యామోహేన ప్రవృత్తి యుద్ధే చాపి అపలాయనం अपराङ्मुखी भावः शत्रुभ्यः दानम् देयेषु मुक्तहस्तता ईश्वरभावश्च ईश्वरस्य भावः प्रभुशक्तिप्रकटीकरणम् ईशितव्यान् प्रति क्षत्रकर्म क्षत्रियजातेः विहितम् कर्म क्षत्रकर्म स्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यम् स्वभावजम् परिचर्यात्मकम् शूद्रस्यापि स्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिश्च गौरक्ष्यम् च वाणिज्यम् च कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिः भूमेः विलेखनम् गौरक्ष्यम् గా రక్షతీతి గోరక్ష తద్భావో గౌరక్ష్యం పాశుపాల్యం వాణిజ్యం వణిక్కర్మ క్రయవిక్రయాదిలక్షణం వైశ్యకర్మ వైశ్యజాతే కర్మ వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం శుశ్రూషాస్వభావం కర్మ శూద్రస్యాపి స్వభావజం एतेषाम् जातिविहितानाम् कर्मणाम् सम्यगनुष्ठितानाम् स्वर्गप्राप्तिः फलम् स्वभावतः वर्णा आश्रमाश्च स्वकर्मनिष्ठाः प्रेत्य कर्मफलमनुभूय ततः शेषेण विशिष्टदेशजातिकुल धर्म आयुः श्रुत वृत्त वित्त सुख मेधसो जन्म ప్రతిపద్యంతే ఆపస్తంభస్మృతి ద్వి ద్వి ద్వి త్రి ఇత్యాది స్మృతిభ్య పురాణే చ వర్ణినాం ఆశ్రమిణాం చ లోకఫలభేద విశేషస్మరణాత్ కారణాంతరాత్తు ఇదం వక్ష్యమాణం ఫలం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చృణు స్వే స్వే యథోక్తలక్షణభేదే కర్మణి అభిరత తత్పర సంసిద్ధిం స్వకర్మానుష్ఠానాత్ అశుద్ధిక్షయే సతి कार्येन्द्रियाणाम् ज्ञाननिष्ठायोग्यतालक्षणाम् लभते प्राप्नोति नरः अधिकृतः पुरुषः किम् स्वकर्मानुष्ठानत एव साक्षात् संसिद्धिः न कथम् तर्हि स्वकर्मनिरतः सिद्धिम् यथा येन प्रकारेण विन्दति तत् शृणु యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యత్య సిద్ధిం విందతి మానవః యతో యస్మాత్ ప్రవృత్తిః ఉత్పత్తిః చేష్టా యస్మాత్ అంతర్యామిణ ఈశ్వరాత్ భూతానాం ప్రాణినాం స్యాత్ ఈశ్వరేణ సర్వం ఇదం జగత్ తతం వ్యాప్తం స్వకర్మణ పూర్వోక్తేన ప్రతివర్ణం తం ఈశ్వరం అభ్యర్చ్య పూజయిత్వా ఆరాధ్య కేవలం జ్ఞాననిష్టాయోగ్యతాలక్షణాం సిద్ధిం విందతి మానవో మనుష్య యత ఏవం అతః श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतम् कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् श्रेयान् प्रशस्यतरः स्वो धर्मः स्वधर्मो विगुणः अपि इति अपि शब्दो द्रष्टव्यः परधर्मात् स्वनुष्ठितात् స్వభావనియతం స్వభావేన నియతం యదుక్తం స్వభావజం ఇది తదేవ ఉక్తం స్వభావనియతం ఇది యథా విషజాతస్యైవ కృమేః విషం న దోషకరం తథా స్వభావనియతం కర్మ కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం పాపం స్వభావనియతం కర్మ కుర్వాణో विषजात इव कृमिः किल्बिषम् नाप्नोति इति उक्तम् परधर्मश्च भयावह इति अनात्मज्ञश्च न हि कश्चित्क्षणमपि इति अतः सहजम् कर्म कौन्तेयसदोषमपि न त्यजेत् सर्वारम्भाहिदोषेण धूमेन अग्निरिवावृताः सहजम् सः एव उत्पन्नम् सहजम् किम् कर्म कौन्तेय सदोषम् अपि त्रिगुणत्वात् न त्यजेत् सर्वारम्भा आरभ्यन्ते इति आरम्भाः सर्वकर्माणि इति एतत्प्रकरणात् ये केचित् आरम्भाः स्वधर्माः परधर्माश्च ते सर्वे हि यस्मात् त्रिगुणात्मकत्वम् अत्र हेतुः त्रिगुणात्मकत्वात् दोषेण धूमेन सहजेन अग्निः इव आवृताः सहजस्य कर्मणः स्वधर्माख्यस्य परित्यागेन పరధర్మ అనుష్ఠానే అపి దోషాత్ న భయావహశ్చ పరధర్మ నక్యతే అశేషత త్యక్తుం అజ్ఞేన కర్మ యత తస్మాత్ న్యజేత్ త్యజేత్ కిం అశేషత త్యక్తుం అశక్యం కర్మ ఇది న్యజేత్ కిం వా సహజస్ కర్మణ త్యాగే దోషో భవతీతి किञ्च अतः यदि तावत् अशेषतः त्यक्तुम् अशक्यम् इति न त्याज्यम् सहजम् कर्म एवम् तर्हि अशेषतः त्यागे गुण एव स्यादिति सिद्धम् भवति सत्यमेवम् अशेषतः त्याग एव न उपपद्यते इति चेत् किम् नित्यप्रचलितात्मकः पुरुषो यथा साङ्ख्यानाम् गुणाः किम् वा क्रिया एव कारकम् यथा बौद्धानाम् पञ्चस्कन्धाः क्षणप्रध्वंसिनः उभयथापि कर्मणः अशेषतः त्यागो न भवति अथ तृतीयः अपि पक्षः यदा करोति तदा सक्रियम् वस्तु यदा न करोति तदा निष्क्रियम् वस्तु तदेव తత్ర ఏం సతి శక్యం కర్మ అశేషత త్యక్తుం అయంతు అస్మిన్ తృతీయే పక్షే విశేష నా నిత్యప్రచలితం వస్తు నాపి క్రియా ఏవ కారకం కింతర్హి వ్యవస్థితే ద్రవ్యే అవిద్యమానా క్రియా ఉత్పద్యతే విద్యమానా వినశ్యతి శుద్ధం ద్రవ్యం శక్తిమత్ అవతిష్టతే ఇది ఏవం ఆహుః కాణాదాः తదేవ కారకం ఇతి అస్మిన్ పక్షే కో దోష ఇతి అయమేవతు దోషో యతస్తు అభాగవతం మతం ఇదం కథం జ్ఞాయతే యథాహ భగవాన్ నాసతో విద్యతే భావః ఇత్యాది కాణాదానాం హి అసతో భావః సతశ్చాభావ ఇతి ఇదం మతం అభాగవతత్వే అపి अपि न्यायवच्चेत् को दोष इति चेत् उच्यते दोषवत्तु इदम् सर्वप्रमाणविरोधात् कथम् यदि तावद्व्यणुकादिद्रव्यम् प्रागुत्पत्तेः अत्यन्तम् एव असत् उत्पन्नम् च स्थितम् कञ्चित्कालम् पुनः अत्यन्तम् एव असत्त्वम् आपद्यते तथा च सति असदेव सज्जायते अभावो भावो भवति భావశ్చ అభావ ఇది తత్ర అభావో జాయమానः ప్రాగుత్పత్తేः శశవిషాణకల్పः సమవాయి అసమవాయి నిమిత్తాఖ్యం కారణం అపేక్ష్య జాయతే ఇది నచేవం అభావ ఉత్పద్యతే కారణం వా అపేక్షతే ఇది శక్యం వక్తు అసతాం శశవిషాణాదీనా అదర్శనాత్ భావాత్మకాశ్చేత్ ఘటాదయ ఉత్పద్యమానా కించిత్ అభివ్యక్తిమాత్రకారణం అపేక్ష ఉత్పద్యంతే ఇది శక్యం ప్రతిపత్తు కించ అసతశ్చ సద్భావే సతశ్చ అసద్భావే న క్వచిత్ ప్రమాణప్రమేయవ్యవహారే విశ్వాస కస్యచిత్ సత్ సదేవ అసత్ అసదేవ ఇది इति निश्चयानुपपत्तेः किञ्च उत्पद्यते इति द्व्यणुकादेः द्रव्यस्य स्वकारणसत्तासम्बन्धम् आहुः प्रागुत्पत्तेश्च असत् पश्चात् स्वकारणव्यापारात् अपेक्ष्य स्वकारणैः परमाणुभिः सत्तया च समवायलक्षणेन सम्बन्धेन सम्बध्यते सम्बद्धम् सत् కారణసమవేతం సత్ భవతి తత్ర వక్తవ్యం కథం అసత సత్ కారణం భవేత్ సంబంధో వా కనచిత్ నహి వంధ్యాపుత్రస్య సత్తా సంబంధో వా కారణం వా కనచిత్ ప్రమాణత కల్పయితుం శక్యం నను నైవ వైశేషికై అభావస్య సంబంధ కల్ప్యతే कल्प्यते द्व्यणुकादीनाम् हि द्रव्याणाम् स्वकारणेन समवायलक्षणः सम्बन्धः सतामेव उच्यते इति न सम्बन्धात् प्राक् सत्त्वानभ्युपगमात् न हि वैशेषिकैः कुलाल दण्ड चक्रादिव्यापारात् प्राग्घटादीनाम् अस्तित्वम् इष्यते न च ఘటాద్యాకారప్రాప్తిం ఇచ్ఛంతి తతశ్చ అసదేవ సంబంధ పారిశేష్యాత్ ఇష్టో భవతి నను అసత అపి సమవాయలక్షణ సంబంధో న విరుద్ధ న వంధ్యాపుత్రాదీనా అదర్శనాత్ ఘటాదేరేవ ప్రాగభావస్య స్వకారణసంబంధో భవతి న వంధ్యాపుత్రాదేహే अभावस्य तुल्यत्वे अपि इति विशेषः अभावस्य वक्तव्यः एकस्य अभावो द्वयोः अभावः सर्वस्य अभावः प्रागभावः प्रध्वंसाभावः इतरेतराभावः अत्यन्ताभाव न केनचिद्विशेषो दर्शयितुम् शक्यः असति च विशेषे घटस्य प्रागभाव एव कुलालादिभिः घटभावम् आपद्यते సంబధ్యతే చ భావేన కపాలాఖ్యేన స్వకారణేన సర్వవ్యవహారయోగ్యశ్చ భవతి నతు ఘటస్య ఏవ ప్రధ్వంసాభావः అభావత్వే సటి అపీతి ప్రధ్వంసాద్యభావానాం న క్వచిత్ వ్యవహారయోగ్యత్వం ప్రాగభావస్య ఏవ ద్వ్యణుకాదిద్రవ్యాఖ్యస్య ఉత్పత్త్యాదివ్యవహార అర్హత్వం इति एतत् असमञ्जसम् इव ननु न अस्माभिः प्रागभावस्य भावापत्तिः उच्यते भावस्येव हि तर्हि भावापत्तिः यथा घटस्य घटापत्तिः पटस्य वा पटापत्तिः एतदपि अभावस्य भावापत्तिवत् एव ప్రమాణవిరుద్ధం సాంఖ్యస్యాపి యః పరిణామపక్షः సహ అపి అపూర్వధర్మోత్పత్తివినాశాంగీకరణాత్ వైశేషికపక్షాత్ న విశిష్యతే అభివ్యక్తితిరోభావాంగీకరణే అపి అభివ్యక్తితిరోభావయోః విద్యమానత్వ నిరూపణే पूर्ववदेव प्रमाणविरोधः एतेन कारणस्य एव संस्थानम् उत्पत्त्यादि इति एतदपि प्रत्युक्तम् पारिशेष्यात् सदेकमेव वस्तु अविद्यया उत्पत्तिविनाशादिधर्मैः नटवत् अनेकधा विकल्प्यते इतीदम् भगवतम् मतम् उक्तम् नासतो विद्यते भावः इत्यस्मिन् श्लोके सत्प्रत्ययस्य अव्यभिचारात् व्यभिचाराच्च इतरेषामिति कथम् तर्हि आत्मनः अविक्रियत्वे अशेषतः कर्मणः त्यागो न उपपद्यते इति यदि वस्तुभूता गुणा यदि वा अविद्या कल्पिताः तद्धर्मः कर्म तदा आत्मनि అవిద్యాధ్యారోపితम् ఏవ ఇది అవిద్వాన్ నహి కశ్చిక్షణమపి అశేషతః త్యక్తుం శక్నోతి ఇది ఉక్తం విద్వాంస్తు పునః విద్యయా అవిద్యాయాం నివృత్తాయాం శక్నోతి ఏవ అశేషతః కర్మ పరిత్యక్తుం అవిద్యాధ్యారోపితస్య శేషానుపపత్తేః నహి తైమిరికదృష్ట్యా हि तैमिरिकदृष्ट्या अध्यारोपितस्य द्विचन्द्रादेः तिमिरापगमे शेषः अवतिष्ठते एवम् च सति इदम् वचनम् उपपन्नम् सर्वकर्माणि मनसा इत्यादि स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिम् लभते नरः स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः इति च या च कर्मजा सिद्धिः उक्ता ज्ञाननिष्ठायोग्यतालक्षणा तस्याः फलभूता नैष्कर्म्यसिद्धिः ज्ञाननिष्ठालक्षणा वक्तव्या इति श्लोक आरभ्यते असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिम् परमाम् सन्न्यासेनाधिगच्छति असक्तबुद्धिः అసక్తా సంగరహిత బుద్ధి అంతఃకరణం యస్య సహ అసక్తబుద్ధి సర్వత్ర పుత్రదారాదిషు ఆసక్తినిమిత్తేషు జితాత్మా జితో వశీకృత ఆత్మా అంతఃకరణం యస్య స జితాత్మా విగతస్పృహో విగతాస్పృహ తృష్ణా దేహజీవితభోగేషు యస్మాత్ స విగతస్పృహः య ఏవంభూత ఆత్మజ్ఞः స నైష్కర్మ్యసిద్ధిం నిర్గతాని కర్మాణి యస్మాత్ నిష్క్రియబ్రహ్మాత్మసంబోధాత్ స నిష్కర్మ తస్య భావో నైష్కర్మ్యం నైష్కర్మ్యం చ తత్సిద్ధిశ్చ స నైష్కర్మ్యసిద్ధిः నైష్కర్మ్యస్య వా సిద్ధిः నిష్క్రియాత్మస్వరూపావస్థానలక్షణస్య సిద్ధిः నిష్పత్తిः తాం నైష్కర్మ్యసిద్ధిम् పరమాం ప్రకృష్టాం కర్మజసిద్ధివిలక్షణాం సద్యోముఖ్యవస్థానరూపాం సన్యాసేన సమ్యగ్దర్శన తత్పూర్వకేణ వా సర్వకర్మసన్యాసేన అధిగచ్చతి ప్రాప్నోతి తథా చ మనసా సన్యస్ నైవ కారయన్నాస్ కారయన్నాస్తే స్వకర్మానుష్ఠాన ఈశ్వరాభ్యర్చన రూపేణ జనిత జనితాం ప్రాగుక్తలక్షణాం సిద్ధిం ప్రాప్తస్య ఉత్పన్నాత్మ వివేకజ్ఞానస్య केवलात्मज्ञाननिष्ठारूपा नैष्कर्म्यलक्षणा सिद्धिः येन क्रमेण भवति तद्वक्तव्यम् इति आह सिद्धिम् प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेयनिष्ठा ज्ञानस्य या परा सिद्धिम् प्राप्तः स्वकर्मणा ईश्वरम् समभ्यर्च्य తత్ప్రసాదజాం కాయేంద్రియాణం జ్ఞాననిష్టాయోగ్యతాలక్షణాం సిద్ధిం ప్రాప్త సిద్ధిం ప్రాప్త ఇది తదనువాద ఉత్తరార్థ కిం తదుత్తరం యదర్థ అనువాద ఇది ఉచ్యతే యథా ఏన ప్రకారేణ జ్ఞాననిష్టారూపేణ బ్రహ్మ పరమాత్మానం ఆప్నోతి తథా తం ప్రకారం జ్ఞాననిష్టాప్రాప్తిక్రమం మే మమ వచనాత్ నిబోధ త్వన్నిశ్చయేన అవధారయ ఇది ఏతత్ కిం విస్తరేణ నైత్యాహ సమాసేన ఏవ సంక్షేపేణ ఏవ హే కౌంటేయ యథా బ్రహ్మ ప్రాప్నోతి తథా నిబోధ ఇది అనేన యా ప్రతిజ్ఞాత బ్రహ్మప్రాప్తి తాం ఇదంతయా దర్శయితుం ఆహ నిష్ఠా జ్ఞానస్య యా పరా ఇది నిష్ఠాపర్యవసానం పరిసమాప్తి ఇది ఏతత్ కస్య బ్రహ్మజ్ఞానస్య యా పరా పరిసమాప్తి కీదృశీ సా యాదృశం ఆత్మజ్ఞానం कीदृक्तत् यादृश आत्मा कीदृशः असौ यादृशो भगवता उक्त उपनिषद्वाक्यैश्च न्यायतश्च ननु विषयाकारम् ज्ञानम् न विषयो नापि आकारवान् आत्मा इष्यते क्वचित् ननु आदित्यवर्णम् भारूपः स्वयं ज्योतिः इति आकारवत्वम् ఆత్మనః శ్రూయతే న తమోరూపత్వప్రతిషేధార్థత్వాత్తేషాం వాక్యానాం ద్రవ్యగుణాద్యాకారప్రతిషేధే ఆత్మనः తమోరూపత్వే ప్రాప్తే తత్ప్రతిషేధార్థాని ఆదిత్యవర్ణం ఇత్యాది వాక్యాని అరూపం ఇది చ విశేషతో రూపప్రతిషేధాత్ అవిషయత్వాచ్చ न सदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्च नैनम् श्वेताश्वतर उपनिषत् चतुः विंशति अशब्दमस्पर्शम् कठोपनिषत् एकम् त्रि पञ्चदश इत्याद्यैः तस्मात् आत्माकारम् ज्ञानम् इति अनुपपन्नम् కథం తర్హి ఆత్మనో జ్ఞానం సర్వం హి యద్విషయం జ్ఞానం తత్తదాకారం భవతి నిరాకారశ్చ ఆత్మా ఇది ఉక్తం జ్ఞానాత్మనోశ్చ ఉభయో నిరాకారత్వే కథం తద్భావనానిష్ట ఇది న అత్యంత నిర్మలత్వ స్వచ్ఛత్వ సూక్ష్మత్వోపపత్తే ఆత్మనో బుద్ధేశ్చ आत्मसमनैर्मल्याद्युपपत्ते आत्मचैतन्याकाराभासत्वोपपत्ति बुद्ध्याभासं मनः तदाभासानि इन्द्रियाणि इन्द्रियाभासश्च देहः अतो लौकिकैः देहमात्रे एव आत्मदृष्टिः क्रियते देहचैतन्यवादिनश्च लोकायतिकाः चैतन्यविशिष्टः कायः पुरुष इति आहुः तथा अन्ये इन्द्रियचैतन्यवादिनः अन्ये मनश्चैतन्यवादिनः अन्ये बुद्धिचैतन्यवादिनः ततः अपि अन्तरव्यक्तम् अव्याकृताख्यम् अविद्यावस्थम् आत्मत्वेन प्रतिपन्नाः केचित् सर्वत्र బుద్ధ్యాదిదేహాంతే ఆత్మచైతన్యాభాసత ఆత్మభ్రాంతికారణం ఇది అత ఆత్మవిషయం జ్ఞానం న విధాతవ్యం కిం తర్హి నామరూపాద్యనాత్మాధ్యారోపణ నివృత్తి ఏవ కార్యా న ఆత్మచైతన్యవిజ్ఞానం అవిద్యాధ్యారోపిత सर्वपदार्थाकारैः एव विशिष्टतया गृह्यमाणत्वात् अत एव हि विज्ञानवादिनो बौद्धा विज्ञानव्यतिरेकेण वस्तु एव नास्ति इति प्रतिपन्नाः प्रमाणान्तरनिरपेक्षताम् च स्वसंविदितत्वाभ्युपगमेन तस्मात् अविद्याध्यारोपणनिराकरणमात्रम् ब्रह्मणि कर्तव्यम् न तु బ్రహ్మజ్ఞానే యత్నః అత్యంతప్రసిద్ధత్వాత్ అవిద్యాకల్పితనామరూపవిశేషాకారాపహృత బుద్ధిత్వాత్ అత్యంతప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతం అపి అప్రసిద్ధం దుర్విజ్ఞేయం అతిదూరం అన్యదివ చ ప్రతిభాతి అవివేకినాం బాహ్యాకారనివృత్తబుద్ధీనాం తు లబ్ధగుర్వాత్మప్రసాదానాం న అతః సుఖం సుప్రసిద్ధం సువిజ్ఞేయం స్వాసన్నం అస్తి తథా ఉక్తం ప్రత్యక్షావగమం ధర్మ్యం ఇత్యాది కేచిత్తు పండితం మన్యా నిరాకారత్వాత్ ఆత్మవస్తు నౌపైతి బుద్ధి అతో దుస్సాధ్యా సమ్యజ్ఞాననిష్టా ఇది ఆహుః సత్యమేవం గురుసంప్రదాయరహితానాం అశ్రుతవేదాంతానాం అత్యంతబహిర్విషయాసక్తబుద్ధీనాం సమ్యక్ ప్రమాణేషు అకృతశ్రమాణాం తద్విపరీతానాం తు లౌకికగ్రాహ్యగ్రాహక ద్వైతవస్తుని సద్బుద్ధిః నితరాం दुःसम्पाद्य आत्मचैतन्यव्यतिरेकेण वस्त्वन्तरस्य अनुपलब्धेः यथा च एतदेवम् एव नान्यथा इति अवोचाम उक्तम् च भगवता यस्याञ्जाग्रतिभूतानि सा निशा पश्यतो मुनेः इति तस्मात् బాహ్యాకారభేదబుద్ధినివృత్తిः एव ఆత్మస్వరూపాలంబనే కారణం నహి ఆత్మానామ కస్యచిత్ కదాచిత్ అప్రసిద్ధ ప్రాప్యో హేయ ఉపాదేయో వా అప్రసిద్ధే తస్మిన్ ఆత్మని అస్వార్థా సర్వా ప్రవృత్తయ ప్రసజ్యేరన్ నచ దేహాద్యచేతనార్థత్వం శక్యం కల్పయితుం నచ సుఖార్థం సుఖం దుఃఖార్థం వా దుఃఖం ఆత్మావగత్యవసానార్థత్వాచ్చ సర్వవ్యవహారస్య తస్మాత్ యథా స్వదేహస్య పరిచ్ఛేదాయ న ప్రమాణాంతరాపేక్ష తతహాపి ఆత్మనః అంతరతమత్వాత్ తదవగతిం ప్రతి న ప్రమాణాంతరాపేక్షా ఇది ఆత్మజ్ఞాననిష్టా వివేకినా సుప్రసిద్ధా ఇది సిద్ధం ఏషామపి నిరాకారం జ్ఞానం అప్రత్యక్షం తేషామపి జ్ఞానవశా ఏవ జ్ఞేయావగతి జ్ఞానమత్యంతం ప్రసిద్ధం సుఖారివత్ ఏం ఇది అభ్యుపగంతవ్యం జిజ్ఞాసానుపపత్తేశ్చ అప్రసిద్ధం చేత్ జ్ఞానం జ్ఞేయవత్ జిజ్ఞాస్యేత తథా జ్ఞేయం ఘటాదిలక్షణం జ్ఞానేన జ్ఞాత వ్యాప్తుమిచ్చతి తథా జ్ఞానమపి జ్ఞానాంతరేణ జ్ఞాత వ్యాప్తుమ్ ఇచ్చేత్ न च एतदस्ति अतः अत्यन्तप्रसिद्धम् ज्ञानम् ज्ञाता अपि अत एव प्रसिद्ध इति तस्मात् ज्ञाने यत्नो न कर्तव्यः किन्तु अनात्मबुद्धिनिवृत्तौ एव तस्मात् ज्ञाननिष्ठा सुसम्पाद्या सा इयम् ज्ञानस्य परानिष्ठा उच्यते कथम् कार्या इति बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानम् नियम्य च शब्दादीन्विषयां त्यक्त्वा रागद्वेषौ युदस्य च बुद्ध्या अध्यवसायात्मिकया विशुद्धया मायारहितया युक्तः सम्पन्नो धृत्या धैर्येण आत्मानम् कार्यकरणसङ्घातम् नियम्य च नियमनम् कृत्वा वशीकृत्य शब्दादीन् शब्द आदिः येषाम् ते शब्दादयः तान् विषयान् त्यक्त्वा सामर्थ्यात् शरीरस्थितिमात्रान् केवलान् मुक्त्वा ततः अधिकान् सुखार्थान् त्यक्त्वा इत्यर्थः शरीरस्थित्यर्थत्वेन प्राप्तेषु च रागद्वेषौ व्युधस्य च परित्यज्य ततः विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यम् वैराग्यम् समुपाश्रितः विविक्तसेवी अरण्यनदीपुलिनगिरिगुहादीन् विविक्तान् देशान् सेवितुम् शीलम् अस्य इति विविक्तसेवी लघ्वाशी लघ्वशनशीलः वियुक्तसेवा लघ्वशनयोः निद्रादिदोषनिवर्तकत्वेन चित्तप्रसादहेतुत्वात् ग्रहणम् यत वाक्कायमानसो वाक्च कायश्च मानसम् च यतानि संयतानि యస్య జ్ఞాననిష్టస్య స జ్ఞాననిష్టో యతి యతవాక్కాయమానసः స్యాత్ ఏవం ఉపరతసర్వకరణः సన్ ధ్యానయోగపరో ధ్యానం ఆత్మస్వరూపచింతనం యోగ ఆత్మవిషయే ఏకాగ్రీకరణం తౌ ధ్యానయోగౌ ध्यानयोगौ परत्वेन कर्तव्यौ यस्य स ध्यानयोगपरः नित्यम् नित्यग्रहणम् मन्त्रजपाद्यन्यकर्तव्याभावप्रदर्शनार्थम् वैराग्यम् विरागभावो दृष्टादृष्टेषु विषयेषु वैतृष्ण्यम् समुपाश्रितः सम्यगुपाश्रितो नित्यमेव इत्यर्थः किञ्च अहङ्कारम् बलम् दर्पम् कामम् क्रोधम् परिग्रहम् विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते अहङ्कारम् अहङ्करणम् अहङ्कारो देहेन्द्रियादिषु तम् बलम् सामर्थ्यम् कामरागादियुक्तम् न इतरत् शरीरादिसामर्थ्यम् स्वाभाविकत्वेन त्यागस्य अशक्यत्वात् दर्पो नाम हर्षानन्तरभावी धर्मातिक्रमहेतुः हृष्टो दृप्यति दृप्तो धर्ममतिक्रामति इति स्मरणात् तञ्च कामम् इच्छाम् क्रोधम् द्वेषम् परिग्रहम् इन्द्रियमनोगतदोषपरित्यागे अपि శరీరధారణ ప్రసంగేన ధర్మానుష్ఠాన నిమిత్తేన వా బాహ్య పరిగ్రహ ప్రాప్త తంచ విముచ్య పరిత్యజ్య పరివ్రాజకో భూత్వా దేహజీవనమాత్రే అపి నిర్గత మమ భావో నిర్మమ ఏవ శాంత ఉపరత యస్ సంహృతాయాసో యతి జ్ఞాననిష్టో ब्रह्मभूयाय ब्रह्मभवनाय कल्पते समर्थो भवति अनेन क्रमेण ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिम् लभते पराम् ब्रह्मभूतो ब्रह्मप्राप्तः प्रसन्नात्मा लब्धाध्यात्मप्रसादो न शोचति किञ्चिदर्थवैकल्याम् आत्मनो वैगुण्यम् च उद्दिश्य न शोचति न सन्तप्यते न काङ्क्षति ब्रह्मभूतस्य अयम् स्वभावः अनूद्यते न शोचति न काङ्क्षति इति न हि अप्राप्तविषयाकाङ्क्षा ब्रह्मविद् उपपद्यते न हृष्यति इति वा पाठः समः सर्वेषु भूतेषु ఆత్మ ఉపమ్యేన సర్వేషు భూతేషు సుఖం దుఃఖం వా సమమేవ పశ్యతి ఇత్యర్థో న ఆత్మసమదర్శనం ఇహ తస్య వక్ష్యమాణత్వాత్ భక్త్యా మామభిజానాతి ఇది ఏం భూతో జ్ఞాననిష్టో మద్భక్తిం మయి పరమేశ్వరే భక్తిం భజనం పరాం ఉత్తమాన్ జ్ఞానలక్షణాన్ చతుర్థీన్ లభతే भजन्ते माम् इति उक्तम् ततो ज्ञानलक्षणया भक्त्या मामभिजानाति तत्त्वतः ततो माम् तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् भक्त्या माम् अभिजानाति यावान् अहम् उपाधिकृतविस्तरभेदो यः च అహం విధ్వస్త ఉత్తమపురుష ఆకాశకల్ప తం మాం అద్వైతం చైతన్యమాత్రైకరసం అజం అజరం అమరం అభయం అనిధనం తత్వత అభిజానాతి తతో మాం ఏవం తత్వతో జ్ఞావా విశతే తదనంతరం మాం ఏవ న అత్ర జ్ఞానానంతరప్రవేశక్రియే భిన్నే వివక్షితే జ్ఞావా విశతే తదనంతరం ఇది కింతర్హి ఫలాంతరాభావజ్ఞానమాత్రమేవ క్షేత్రజ్ఞాపి మాం విద్ధి ఇది ఉక్తత్వాత్ నను విరుద్ధమిదముక్తం జ్ఞానస్య యా పరానిష్ఠాతయా మాం అభిజానాతీతి కథం విరుద్ధం ఇది చేదుచ్యతే యదా విషయే జ్ఞానం ఉత్పద్యతే జ్ఞాతు తదా ఏవ తం విషయం అభిజానాతి జ్ఞాత ఇది న జ్ఞానవృత్తిలక్షణ అపేక్షతే ఇది తతశ్చ జ్ఞానేన న అభిజానాతి జ్ఞానావృత్త్యా జ్ఞాననిష్టయా అభిజానాతి ఇది न एष दोषो ज्ञानस्य स्वात्मोत्पत्तिपरिपाकहेतुयुक्तस्य प्रतिपक्षविहीनस्य यत् आत्मानुभवनिश्चयावसानत्वम् तस्य निष्ठाशब्दाभिलापात् शास्त्राचार्योपदेशेन ज्ञानोत्पत्तिपरिपाकहेतुम् सहकारिकारणम् बुद्धिविशुद्ध्यादि అమానిత్వాది చ అపేక్ష్య జనితస్య క్షేత్రజ్ఞపరమాత్మైకత్వజ్ఞానస్య కర్తాధికారకభేదబుద్ధినిబంధనసర్వకర్మసన్యాససహితస్య స్వాత్మానుభవనిశ్చయరూపేణ యదవస్థానం సా పరాజ్ఞాననిష్టా ఇది ఉచ్యతే సా ఇయం జ్ఞాననిష్టా आर्तादिभक्तित्रयापेक्षया परा चतुर्थी भक्तिः इति उक्ता तया परया भक्त्या भगवन्तम् तत्त्वतः अभिजानाति यदनन्तरमेव ईश्वरक्षेत्रज्ञभेदबुद्धिः अशेषतो निवर्तते अतो ज्ञाननिष्ठालक्षणया भक्त्या माम् अभिजानाति इति वचनम् न అత్ర చ సర్వం నివృత్తివిధాయి శాస్త్రం వేదాంతేతిహాసపురాణస్మృతిలక్షణం అర్థవద్భవతి విదిత్వా వ్యుత్యాధభిక్షాచర్యం చరంతి బృహదారణ్యక ఉపనిషత్ త్రి పంచ ఏకం తస్మాన్యాసమేషాం తపసామతిరిక్తమాహు నారాయణ ఉపనిషత్ ద్వి एकोनाशीति न्यास एवात्यरे च यत् नारायण उपनिषत् द्वि अष्टसप्तति इति सन्न्यासः कर्मणाम् न्यासो वेदानिमम् च लोकममुम् च परित्यज्य आपस्तम्बधर्मसूत्रम् एकम् त्रयोविंशत् त्रयोदशम् त्यज धर्ममधर्मम् च तथा सत्यानृते त्यज उभे सत्यानृते त्यक्त्वा येन त्यजति तम् त्यज महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकोनत्रिंशदधिकत्रिशततमे अध्याये चत्वारिंशत्तमे श्लोके इत्यादि ఇహ చ దర్శితాని వాక్యాని నచ తేషాం వాక్యానాం ఆనర్థక్యం యుక్తం నచ అర్థవాదత్వం స్వప్రకరణస్థత్వాత్ ప్రత్యగాత్మా విక్రియస్వరూపనిష్ఠత్వాచ్చ మోక్షస్య నహి పూర్వసముద్రం జిగమిషో ప్రాతిలోమ్యేన ప్రత్యక్సముద్రం జిగమిషుణా సమానమార్గత్వం సంభవతి प्रत्यगात्मविषयप्रत्ययसन्तानकरणाभिनिवेशः च ज्ञाननिष्ठा सा च प्रत्यक्समुद्रगमनवत् कर्मणा सहभावित्वेन विरुध्यते पर्वतसर्षपयोः इव अन्तर्वान् विरोधः प्रमाणविदान् निश्चितः तस्मात् సర్వకర్మసన్యాసేన ఏవ జ్ఞాననిష్టా కార్యా ఇది సిద్ధం స్వకర్మణ భగవత అభ్యర్చనభక్తియోగస్య సిద్ధిప్రాప్తి ఫలం జ్ఞాననిష్టా యోగ్యత యన్నిమిత్తా జ్ఞాననిష్టా మోక్షఫలావసానా స భగవద్భక్తియోగ అధునా స్తూయతే शास्त्रार्थोपसंहारप्रकरणे शास्त्रार्थनिश्चयदार्ढ्याय सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतम् पदमव्ययम् सर्वकर्माणि प्रतिषिद्धानि अपि सदा कुर्वाणः अनुतिष्ठन् मद्व्यपाश्रयः అహం వాసుదేవ ఈశ్వరో వ్యపాశ్రయో ఎస్య స మద్వ్యపాశ్రయో మయ్యర్పిత సర్వాత్మభావ ఇత్యర్థః సహ అపి మత్ప్రసాదాత్ మమ ఈశ్వరస్య ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం నిత్యం వైష్ణవం పదం అవ్యయం యస్మాదేవం తస్మాత్ चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्यमच्चित्तः सततम् भव चेतसा विवेकबुद्ध्या सर्वकर्माणि दृष्टादृष्टार्थानि मयि ईश्वरे सन्न्यस्य यत्करोषि यदश्नासि इति उक्तन्यायेन మత్పరః అహం వాసుదేవః పరో యస్య తవ సత్వం మత్పరः సన్ బుద్ధియోగం మయి సమాహితబుద్ధిత్వం బుద్ధియోగ తం బుద్ధియోగం ఉపాశ్రిత్య ఆశ్రయ అనన్యశరణత్వం మచ్చిత్తో మయి చిత్తం యస్య తవ సత్వం మచ్చిత్త సతతం సర్వదా భవ మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి అథ చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి మచ్చిత్త సర్వదుర్గాణి సర్వాణి దుస్తరాణి సంసారహేతు జాతాని మత్ప్రసాదాత్ తరిష్యసి అతిక్రమిష్యసి అథ చేది యది త్వం మదుక్తం అహంకారాత్ పండితః అహం ఇతి న శ్రోష్యసి న గ్రహీష్యసి తతః ఇదం చ త్వయా స్వతంత్ర అహం కిమర్థం పరోక్తం కరిష్యామి ఇది यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वान्नियोक्ष्यति यच्च एतत्त्वम् अहङ्कारम् आश्रित्य न योत्स्ये इति न युद्धम् करिष्यामि इति मन्यसे चिन्तयसि निश्चयम् करोषि मिथ्या एष व्यवसायो निश्चयस्ते तव यस्मात् प्रकृतिः क्षत्रस्वभावः त्वान् नियोक्ष्यति यस्माच्च स्वभावजेन कौन्तेयनिबद्धः स्वेन कर्मणा कर्तुम् नेच्छसि यन्मोहात् मोहात् करिष्यस्यवशोऽपि तत् स्वभावजेन शौर्यादिना यथोक्तेन कौन्तेय निबद्धो निश्चयेन बद्धः स्वेन आत्मीयेन कर्मणा कर्तुम् न इच्छसि यत् कर्म मोहात् अविवेकतः करिष्यसि अवशः अपि परवश इव तत् कर्म यस्मात् ईश्वरः सर्वभूतानाम् तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया ईश्वरः ईशनशीलो नारायणः सर्वभूतानाम् सर्वप्राणिनाम् हृद्देशे हृदयदेशे अर्जुन शुक्लान्तरात्मस्वभावो विशुद्धान्तःकरण इति अहश्च कृष्णमहरर्जुनम् च ऋग्वेदसंहिता षट् नवम् एकम् इति दर्शनात् तिष्ठति स्थितिम् लभते स कथम् तिष्ठति इति आह भ्रामयन् भ्रमणम् कारयन् सर्वभूतानि यन्त्रारूढानि यन्त्राणि आरूढानि अधिष्ठितानि इव इति इव शब्दः अत्र द्रष्टव्यः यथा दारुकृतपुरुषादीनि यन्त्रारूढानि मायया छद्मना भ्रामयन् तिष्ठतीति सम्बन्धः तमेव शरणम् गच्छ सर्वभावेन भारत तत्प्रसादात्पराम् शान्तिम् स्थानम् प्राप्स्यसि शाश्वतम् तमेव ईश्वरम् शरणम् आश्रयम् संसारात्तिहरणार्थम् गच्छ आश्रयम् सर्वभावेन सर्वात्मना हे भारत ततः तत्प्रसादात् ईश्वरानुग्रहात् पराम् प्रकृष्टाम् शान्तिम् पराम् उपरतिम् स्थानम् च मम विष्णोः परमम् पदम् अवाप्स्यसि शाश्वतम् नित्यम् इति ते ज्ञानमाख्यातम् गुह्याद्गुह्यतरम् मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु इति एतत् ते तुभ्यम् ज्ञानम् आख्यातम् कथितम् गुह्यात् गोप्यात् गुह्यतरम् अतिशयेन गुह्यम् रहस्यम् इत्यर्थो मया सर्वज्ञेन ईश्वरेण विमृश्य विमर्शनम् आलोचनम् कृत्वा एतत् यथोक्तम् शास्त्रम् अशेषेण समस्तम् यथोक्तम् च अर्थजातम् यथा इच्छसि तथा कुरु भूयः अपि మయా ఉచ్యమానం శృణు సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచ ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం సర్వగుహ్యతమం సర్వగుహ్యేభ్య అత్యంతరహస్యం ఉక్తం అపి అసకృత్ భూయ పునః శృణు మే మమ పరమం ప్రకృష్టం వచో వాక్యం న భయాత్ నాపి అర్థకారణాద్వా వక్ష్యామి కిం తర్హి ఇష్టः ప్రియः అసి మే మమ దృఢం అవ్యభిచారేణ ఇది కృత్వా తతః తేన కారణేన వక్ష్యామి కథయిష్యామి తే హితం పరం జ్ఞానప్రాప్తిసాధనం तद्धि सर्वहितानाम् हिततमम् च